ఇప్పుడు ఎన్ని తెలుగులు నాలుగు తెలుగులు కానీ వాస్తవంలో ఒకే తెలివి నాలుగుగా కడుతుంది ఇప్పుడు నాలుగు బంగారాలా లేకపోతే ఒకే బంగారము నాలుగు రూపాలుగా భాషిస్తుంది తత్వం ఒక్కట ఉంటుంది నాలుగు ఎలక్ట్రిసిటీలా లేకపోతే ఒకే ఎలక్ట్రిసిటీ నాలుగు రకాలుగా పైన తీసుకోవచ్చు గుడ్డి బిజీలో పెట్టట్టు పోవడమే తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకటే అనేకంగా ప్రకాశిస్తోందని ఈ మాత్రం సత్యం తెలుసుకోలేకపోతే కొంచెం వేషాలు వేసి అడ్డయ్య బొట్లు నిలువు బొట్లు పెట్టి ఏమైనట్టు వేషం వేస్తే ఏమైందండి మొదటి వేషాల వాళ్ళు చూడండి ఎంత బాగా వేషం వేస్తారో సాక్షాత్తు శివుడు అర్ధనారీశ్వరుడు వేషం వేసుకొస్తుంది అలా దగ్గర వెళ్తూ చుట్టకంపు వేస్తూ వాడు అందులో చూద్దాం ఒకరు మానేసి వేషం వేసుకుంటాడు వేషం వేస్తే ఏమైనట్టు బొట్లు అడ్డంగాను నిలువుగాను పెడితే ఏమైనట్టు విషయం తెలియదు ఇంకే ద్వైతం ద్వైతం అంటే ఎలా ఉంటుంది ద్వైతం one in all all in one science అయినా ఒకటి ఫిలాసఫీ అయినా ఒకటి ఇటు సైన్స్ ఉన్నాయి అటు ఫిలాసఫీస్ ఉన్నాయి అయితే ఏమి ఉంటుంది అజ్ఞానం ఇది బాగా అజ్ఞానానికి నామాలు అడ్డబొట్లు పెట్టి అలంకారాలు పెట్టి దానికి గుట్టు మొదలైన అలంకారాలు చేసి వస్త్రధారణ చేసి అజ్ఞానానికి ఊరేగిస్తూ ఉండడం అజ్ఞానం సమాజాన్ని చూస్తే మారిపోవాలి ఎక్కడికి పోయిపోతుంది మీ స్వరూపంలోకి తప్ప ఈ సమాజంలో బాగుపడేది ఏమి లేదు ఒక అజ్ఞానం యొక్క విలాసం ఇస్తుంది ఇది ఉపోద్ఘాతం ముందు జరిగిన పాఠం యొక్క ఉపోద్ఘాతం సరిపడిన ఉపోద్ఘాతం ఇప్పుడు దారిలోకి వచ్చారా మొత్తానికి <laughs> ఇప్పుడు శ్లోకం ఉంటాము आरोपित విద్యాకృష్ణం చాలా చాలా సంబ్రాహ్మణులు ఆయన చెప్పిన శ్లోకాలు అలాగే ఉంటాయి పండితులను కూడా వెక్కిరించేట్లా ఉంటాయి చెప్పు నన్ను నువ్వు సాగటి నేను చూస్తానని పండితులను కూడా పరిహాసం చేసేట్లాగా ఉంటాయి శ్లోకాలు ఇబ్బందికరంగా ఉంటాయి వాటిని అలాగా ఓపికగా పరిశీలించుకుంటూ సాగాలి పదచ్చేదం ఆరోపి కూటస్థాధ్యస్తవిక్షేపనామా ఉండాలి ఎందుకంటే అది బహుగ్రీహి సమాసం ఇప్పుడు దృష్టాంతంలో అక్కడ ఉన్నది ఆల్చిప్ప దాన్ని వీళ్ళు వెండి అనుకుంటారు రూప్యము అంటే వెండి ఆల్చిప్పకి వీడు ఏం పేరు పెట్టాడు రూప్యమని పేరు పెట్టాడు వెన్నెని పేరు పెట్టాడు ఉన్నది ఆల్చిప్పండి దానికి వెన్నెని పేరు పెట్టాడు వెన్నెని ఆల్చిప్పని వెన్నెని అజ్ఞానం అంటే మరి అలాగే ఉంటుంది అజ్ఞానం అలాగే ఉంటుంది అది ఆల్చిప్పని చూస్తాడు అది రుచి బంగారం చూసి బంగారం అనుకున్నాడు ఆల్చిప్పని చూసి వెళ్ళి అనుకుంటాడు దాన్ని ఆల్చిప్ప అని అనడం వెండి అని చెప్తుంది వెండి అని అప్పుడు ఆల్చిప్ప అన్నాడు అనుకోండి దాన్ని అక్కడ మానేసి వాళ్ళు దాన్ని పడిపోతారు దాన్ని తీసి స్కీమ్లో వేసుకుంటాడు వేసుకోండి కానీ వెండి అని ఎప్పుడైతే పేరు పెట్టాడో తీసి స్కీమ్లో వేసుకుంటాడు జేబులో పెట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లి అల్మేరాలో దాస్తాడు అది ఆ వెండి మనం అమ్మేసి బాగా ధర బాగా పెరిగిన తర్వాత అమ్మి డబ్బు చేసుకున్నామని అలా దాన్ని పెడుతూ డబ్బా అమ్మ ఏమీ లేదు దానికి విజ్ఞానం అంటే అంటే దానికి మీరు పెట్టిన పేరు తప్పు పేరు తప్పుగా అర్థం చేసుకుని పెట్టిన పేరు మీరు పేరు పెట్టకుండా ఉంటే ఏమో ఎప్పటికైనా సత్యం తెలుసుకోవచ్చు ముందే పేరు పెట్టి కూర్చుంటే అయిపోయిందండి ఇంకా అది బాగుపోయే అవకాశం ఉంది అలాగే ఆ కూటస్థ చైతన్యము గలదు మీ లోపల చైతన్యం ఉన్నది ఓ ఎలుక కాబట్టి ఈ భూతస్థ చైతన్యము ఇది బుద్ధి ఎందు రిఫ్లెక్ట్ అవుతుంది చిత్ దేంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది బుద్ధిలో ప్రతిఫలిస్తుంది ఈ బుద్ధి సత్యమా అసత్యమా అసత్యమే అనిపించింది ఆ బుద్ధి విక్షేప శక్తి దాని ఎందు ఈ కూటస్థ చైతన్యం ప్రతిఫలిస్తుంది ఆ ప్రతిఫలనమునకు వీడు పేరు పెట్టాడు ఏదో తెలుసు నా పేరు అహం అర్థమైందండి కూటస్థ అధ్యస్థ విక్షేప నామా సో ఏమం కూటస్థే కల్పిత చిదాభాస రూప విక్షేపస్య సో భూతస్థ చైతన్యం ఉచితే ఏదైతే కలదో దానికి అహం అనే పేరు ఉండదు అది అహం రూపంగా ఉండదు మీరు పనిచేయండి నిటారుగా కూర్చు ఇది కాదు అభ్యాసం చేసి నిటారుగా కూర్చుని కళ్ళు మూసుకుని అహం అనే అహం రూపంగా నిలిచి ఉండదు అహం అహం రూపంగా నిలిచి ఉండాలి ఆ అహంకి మీరు మరొకటి మరొకటి జోడించకూడదు అహంకి మరొకటి మరొకటి జోడిస్తే దానికి పగటి కళలు అంటే ఒక ఆయన ధ్యానం చేయించి ఆ ధ్యానం ఎలాగో చూసినా నేను కళ్ళు మూసుకుని నిటారుగా కూర్చున్నాను నా మనస్సు ఇప్పుడు ఏకాగ్రముగా ఉన్నది నేను ఆమెకు భర్తను ఆమె నేను నేను దురుము ఇప్పుడు దురుము చేయను అప్పుడు చేసుకుంటచ్చు ఈ పైన ఇంకా దురుము చేయను నా మాట ఆమె వినాలి అనే పట్టుదల లేకుండా ఆమె మాట నేను చెప్తాను ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ పిల్లలు మన మాట ఎప్పుడు వెళ్ళరు అయినా కూడా వాళ్ళు నా మాట వినాలి అనే పట్టుదల నేను పెట్టుకోవడం నేను వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళ మానవాన్ని వాళ్ళని విడుదల చేసి నేను నా స్వరూపంలో నేను ఉంటాను ఇప్పుడు ఇది మెడిటేషనా పగటికలా పగటికల అది మెడిటేషన్ నేను నేను విన్నాను మెడిటేషన్ వినే ఎక్కడ మెడిటేషన్ కాదు అంటే ఆ మెడిటేషన్ చెప్పిన ఆయన దృష్టిలో నేను దేహము ఆ దేహం మీద వచ్చే అధ్యారోపము భర్త భార్య కొడుకు తండ్రి పిల్లలు పుట్టుట చావు ఇవన్నీ సత్యం మీరు పోను సత్యం అనుకుంటే తత్వం తత్వేం లేదు కానీ అది వేదాంత క్లాస్ అవ్వదు దాన్ని వేదాంత క్లాస్ అంటారు అదేదో మరొకటి అది పొలిటికల్ అవుతుంది ఇలాంటి మెడిటేషన్స్ ఉన్నాయి మీరు అక్కడక్కడ తగులుతాయి మరి మెడిటేషన్ అంటే ఎలా ఉంటుంది ఇటాగా కూర్చుని కళ్ళు మూసుకుని ఆహం శుద్ధమైన అహం నేను ఇది నేను అది మొదలైన అధ్యాలోపములు సూపర్ పొజిషన్స్ ఏమీ లేకుండా అన్నిటినీ పక్కన పెట్టి ఏది నేను కాదు నేను నేను మాత్రమే నేను నేనైనా నేను నేను నేనుగా ఉన్న నేను ఆ నేను అహం అహమస్మి అంటే అహం గురించి అశ్మి అని తప్ప ఇంకా ఏమి అనడానికి వీలు లేని అహం అహం అలా నేనుగా మీరు నిలిచి ఉండండి నిలిచి ఉంటే ఏమవుతుందో తెలుసిన అయి బతత్యథ అయి బతత్యవో ఏదో ఉపదేశకాలంలో శ్లోకం మీరు నేనుగా నిలిచి ఉన్నప్పుడు ఆ నేను పడుకుంటుంది పద్ధతి నేను పడిపోతే ఏం జరుగుతుంది శుద్ధ చిత్ కోపస్థ చిత్ బ్రహ్మ మాట తర్వాత చూద్దాం కోపస్థ చిత్ మరి ఈ నేను ఎక్కడి నుంచి వచ్చింది ఆ కోపస్థ చిత్ బుద్ధి ఎందు ప్రతిఫలించినప్పుడు నేను వచ్చింది కూటస్థ చితికి చలనం ఉండదు అది అచలము అచలము కానీ అది ఏ బుద్ధి ఎందు ప్రతిఫలిస్తుందో ఆ బుద్ధి చలనం విక్షేప కాబట్టి బుద్ధి ఎందు చలనము నేను ఎందు ఆరోపించబడుతూ ఆ కూటస్థ చిత్తి ఎందు ఆరోపించబడుతూ ఉంటుంది దాంతో ఏమవుతుంది ఇప్పుడు మీకు చలనము లేని కూటస్థ అనుభవానికి రాదు బుద్ధి ఎందలి విక్షేపము ఆరోపించబడిన అధ్యస్త అధ్యాస రూపమైన చిత్ అనుభవానికి వస్తుంది ఆ చిత్తుకే అహం అని పేరు తన గురించి తాను తెలుసుకోవాలంటే అది మానేసి అక్కడెక్కడో కైలాసం ఉంది ఆ కైలాసానికి వెళ్ళి దానిలో ఒక ఆయన నిలబడి ఉంటాడు తల్లి పంపిణీ ఆయన పేరు భృంగి ఇంకొంచెం దూరం వచ్చే రిధి అని ఇంకొకటి ఉంటాడు గద పంపిణీ ఆ తర్వాత వెళ్ళేప్పుడు ఓంకరిస్తూ కొమ్ముతో పొడిచేస్తా దగ్గరికి వస్తే జాగ్రత్తగా నందీశ్వరుడు ఉంటాడు ఇదే జ్ఞానం దాన్ని జ్ఞానం అంటారా దాన్ని ఏమన్నా జ్ఞానం అంటారు కదా ఇంకా బతుకున్నందుకు ఇదే చెప్పుకుంటూ అవసరం చేయడం ఇదే ఇదే చెప్పుకుంటూ ఉండడం అర్థం తెలియని ప్రార్థనలు ఏవో చేసుకుంటూ ఉండడం ఆ ప్రార్థనలు ఒక్కదానికి అర్థం తెలియదు మొన్న నేను అక్కడెక్కడో తెలుసుకుంటే వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు తబలాను తబలాను హార్మోని పెట్టేదంటే అర్థం ఏంటి హార్మోని తబలా పెట్టేదంటే వాడికి సంగీతం రాదు <laughs> తర్వాత విషయాన్ని పారడం మొదలుపెట్టేదంటే చెప్పచ్చు కదా పారడం ఎందుకు అంటే దాంట్లో చెప్పేది ఏమీ లేదు అంతే కదా సారం లేదే తెలిసిపోయింది కదండి సారవంతమైన మాట చెప్పేవాడు పాట పాడతాడా లేకపోతే సారవంతమైన మాట చెప్తాడా నేను ఆలోచించారు మాట చెప్తాడు దాన్ని దానికి పాట కింద పెట్టడం సారవంతమైన మాట చెప్తాడు చెప్పు ఏదైనా పర్పస్ తప్పేం కాదు మీకు వేరే లక్షణం చెప్తున్నారు సో మొన్న ఎవరో పాడుతున్నాడు ఆ పాట ఏంటంటే సుమన సుమన సుమన సుమన అని పాడాడు నేను ఇది సుమన సుమన సుమన సుమన అదో పాట మీరు విన్నారా పాట వినే ఉంటారు మీరు కొంతమంది అయినా విని ఉంటారు రమ్యక పద్ది నేను సుమనస్సుదే సుమనస్సు మనస్సు మనస్సు మన ఏమిటి సుమనస్సు ఏమిటి తెలిసింది నాకైతే ఏమీ తెలియదు నేను అతగాన్ని ఏమిటోయగలిగాను అభివృద్ధి ఇలా ఏవో పాటలు పాడుకుంటూ తమలాలు వాయించుకుంటూ హార్మోనియం పెట్టుకుంటూ ఏదో మేము ఏదో చేస్తున్నాం స్తోత్రం అంటే అదే స్తోత్రం అంటే శుద్ధి చేసి సక్రమంగా ఉండదు తత్వాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అహం తెలుసుకోవాలా ఆ దేవుణ్ణి తెలుసుకుంటానంటాడు అహం ముందు తెలుసుకో బుద్ధి చెడ్డం లేదమ్మా స్వర్గానికి ముందు అహం తెలుసుకో కాబట్టి ఆ మ్యాట్రిక్స్ తెలివి మీ లోపల ఉన్నది దానిని బుద్ధి ఎందుకు ప్రతిఫలించినప్పుడు ఆ ప్రతిఫలనమునకు కదలిక వచ్చింది చలనం వచ్చింది ఇంకా ఒకప్పుడు నేను సుఖి మరొకప్పుడు నేను దుఃఖి ఆ బుద్ధిలో ఏదైనా పండించో ఉంటే నేను పండించుకుంటాను ఏ పండించో లేకపోతే నేను అపండించుకుంటాను ఇలాంటి అవస్థా భేదములు ఆ నేనులో వచ్చాయి ఆ నేను యొక్క మూలమూలంలో చైతన్యంలో ఆ చిక్కులో ఈ భేదాలు ఏమీ లేవు ఆ విధంగా వచ్చింది ఆ నేను కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది నేను పట్టుకుంటే తోటి మీరు ఆ పూట స్టెచ్యూట్ మీరు నేను పట్టుకుంటే పూట స్టెచ్యూట్ ఏదో తోక పట్టుకుంటే వెళ్ళిపోతాడని ఏదో పట్టుకుంటే అలాగా నేను పట్టుకుంటే మీరు పూట చేయకపోతుంది అది ఎలాగంటే రూప్యము అన్నాడు ఏమిటా రూప్యం ఏమిటి అని పరిశీలించు రుచి ఉంటే వెండి పూర్వం రూపాయలు వెండి రూపాయలు ఉండింది రూపాయ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే నాణ్యములు వెండి నుంచి చేసేవాళ్ళు సంస్కృతంలో వెండికి రూప్యము అని పేరు ఉద్యమ సంవత్సరం వెండికి నుంచి వచ్చేది రూపాయి వెండి రూపాయి రాణి గారు నిజంతి రాణి గారి కాలంలో వెండి రూపాయలు ఉండేవి కాగితాలు ఆ రూపాయలే మోసం మోసగట్టి వంద వంద రూపాయలు మూట మూట ఐదు ఎకరాల భూమి కొనుక్కోవచ్చు వంద రూపాయల సంచి ఇస్తే ఐదు ఎకరాలు పూర్వం వాళ్ళు ఈ భూములు అలాగే ఐదు ఎకరాలు అమ్ముకుని ఉండడం ఆ వంద రూపాయల కట్ట తెలుసుకుంటాం ఆ రకంగా గ్రామాలే గ్రామాలు అమ్మేసి భోజనాలు చేసేసారు నిజంగా అది రూప్యం అంచేది మీరు సంస్కృతంలో దశ అని అనేదో అలా రాసి ఉంటుంది వెండి ఆ వెండి పదం నుంచి రూపాయి వచ్చింది కాబట్టి ఆ రూప్యముని పట్టుకోడు అదే వెండన్నా ఎందుకు తీసుకోండి బయట తీసుకోండి ఆ వెండిలోకి మీరు సత్యాన్ని చేరుకుంటారు ఏమిటి సత్యం శుక్తి అది తిప్ప సత్యం నువ్వు వెండి వెళ్ళి అంటున్నావు ఆ వెండి బయట పెట్టాయి లోపల దాచిపెట్టారు సరే దాన్ని పెట్టావు బయటికి తీయకు ఉండాలి అది దాన్ని బయటకు తీస్తే దాన్ని పరిశీలిస్తే ఆ సత్యం మీకు బయట అలాగే అహం అహం అహం అనే దాన్ని పంపుతుంటే మీకు ఆ ఫోకస్ ఖచ్చిత మీరు చేరుకుంటారు తెలుసుకుంటే ఇప్పుడు చెప్పండి తథా ఏ విధముగానంటే దృష్టాంతే శుక్తి రచత దృష్టాంతమునందు ఆరోపిత ఆరోపించబడిన రచతము నాకు నూత్యనామ నూత్యము అని పేరు కాబట్టి నృత్యము అని పేరు పెట్టారు వెండి వెండి వెండి అని పేరు పెట్టారు దేనికి ఆ పేరు ఉన్నదానికి కాదు ఆరోపించబడిన దాని పేరు ఉన్నదాని పేరు కాదు తథా అదే విధంగా మూలస్థాధ్యస్థ విక్షేపనామా అహం అహం అనేది కూటస్థాధ్యస్థ విక్షేపనామా కూటస్థ చైతన్యము యొక్క చలనాత్మకమైన చిదాభాస యొక్క పేరు వీడు చూసింది ఒకటి చూసిన దాని మీద ఆరోపించింది మరొకటి ఆరోపించిన దానికి ఎలా అయితే వెళ్ళి అలాగే శుద్ధమైన ఆ cognitive principle matrix of cognition అన్నింటినీ తెలుసుకోవడానికి మూలంలో ఉండే ఆ తెలివి ఆ తెలివి బుద్ధిలో బుద్ధి అనే మాట విక్షేపం నుంచి వచ్చింది విక్షేపం అంటే కదిలేదు అది బుద్ధి ఆ కదిలే బుద్ధిలో అధ్యాస రిఫ్లెక్ట్ అయింది రిఫ్లెక్ట్ అయ్యి అదే ఇది ఇదే అదే అనేటువంటి ఒక భ్రమ కలిగింది అలాగే ఆలు చెప్పే వెళ్ళి అని భ్రమ కలిగింది అలాంటి భ్రమ కలిగి పుట్టినటువంటి పేరు అహం మీకు బ్రహ్మ విద్యా బ్రాహ్మణం చదివితే మీరు చదివారు గుర్తు అక్కడ పరమాత్మ అహం అని అనుకుంటారు మొట్టమొదటి అప్పటి నుంచి ప్రతి వాళ్ళు కూడా మానవులందరూ అహం అనుకుంటున్నారు చిన్నపిల్లలు దేవుళ్లతో సమానం అంటారు ఎందుకో తెలుసునంటే చిన్నపిల్లవాని చిన్నపిల్ల ఎందుకు పురుషుడు కానీ స్త్రీ కాదు అహం ఉండదు చిత్తు చిత్తు కూటస్థంగా ఉంటుంది అంటే దేహం ఇంద్రియములకు పరిమితమైన చిత్తు మాత్రమే ఉంటుంది తెలుస్తూ అహం ఉండదు అంచేతనే వాళ్ళు సంతోషంగా ఉంటారు అహం వస్తే ఇంకా సంతోషం అహం తర్వాత వస్తుంది అంచేతనే పిల్లవాడికి ఆ పిల్లవాడికి రాజు అని పేరు వాడికి అన్నితో అంటాడు రాజుకి ఆకలి వేస్తుంది తర్వాత అహం వచ్చిన తర్వాత నాకు ఆగ్రహిస్తుంది అహం వస్తుంది ఆ వచ్చిన అహముని పోయిట్లా చేసుకోవటమే మోక్షం నిజమే change is the father of the man మనం తెలుగు పెద్దవాళ్ళపై మళ్ళీ మన బాల్యావస్థలో ఉండే అహంరహితమైన చైతన్య స్థితిని చేరుకుంటే దాని పేరే మోక్షం అలాగే ఇది ప్రాసెస్ ఆఫ్ అన్లెర్నింగ్ అంటారు ఇక్కడ నేర్చుకుని ఏమున్నది నేర్చుకున్న దాన్ని వదిలించుకోవడమే రియల్ లెర్నింగ్ ఏమిటంటే unlearning is the real learning మళ్ళీ ఇంకోసారి ఉన్నాం దృష్టాంతే శక్తి రజత దృష్టాంతము అయితే ఆరోపిత ఆరోపించబడిన దానికి రూప్యనామ వెండి అనే పేరు కాబట్టి ఈ పైన ఎప్పుడైనా వెండి అనే మాట వినబడిన వెంటనే మీ బుద్ధిలో ఏమి రావాలి ఇది పనికి మారినది అనే మాట అంతే కదా నా దగ్గరికి నాలుగు రోజుల క్రితమే నాలుగు రోజులే అయింది ఓ ఇంత వెండి వచ్చింది ఇందులో రెండు కేజీలు ఉండొచ్చు కేజీలో రెండు కేజీలు ఇంత వెండి వచ్చింది ఓ ఇన్ని వస్త్రాలు వచ్చింది ఓ అట్టపెట్టి తీసుకుని కాచిపోతు బాక్స్ పుస్తకాలు పెట్టుకుని బాక్స్ ఒకరు బాక్స్ తీసుకుని ఈ ఈ వస్త్రాలన్నీ దాంట్లో పెట్టి ఆ మధ్యలో ఈ వెళ్ళి పెట్టి మళ్ళీ వస్త్రాలు పెట్టి తాళేసి పెట్టి నవతా ట్రాన్స్పోర్ట్ లో వాడేశాను మెడలోను వెళ్ళింది మెడలోను ఆంధ్ర రాష్ట్రంలో వెండికి సెంటర్ వెండి హ్యాండిల్ చేసే ఊరు మెడదవోడు రాజమండ్రి కాదు మెడదవోడు సో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు ఏమన్నా డబ్బా వస్తుంది దాంట్లో పాత యూజ్ చేసిన వస్త్రాలున్నాయి వాళ్ళు యూజ్ చేస్తుంటారు అక్కడ అందరూ యూజ్ చేస్తుంటారు దాని మధ్యలో కేజీతో రెండు జరుగుతున్నాయంటే అయ్యో డాక్టర్ పంపించారంటే ఏం పర్వాలేదు ఇతరులకి ఏమైపోతుంది దాన్ని మీరు సర్దుబాటు చేసుకోండి వాళ్ళు ఆ వెళ్ళి తీసుకెళ్ళి ఆ మార్కెట్ లో వరేస్తారు ఎందుకంటే పనికి మాలినది వెళ్ళి వందడానికి కూడా అది దృష్టాంతం ఆరోపిత ఆరోపితము కదా అది కాబట్టి వెండి బంగారములపై మీకు ఆ భావన ఎప్పుడైతే వచ్చిందో ఈ సంసారానికి మిమ్మల్ని అయితే చేయలేదు మీకు వెండి బంగారాల మీద వ్యామోహం ఉన్నంత వరకు మీరు ఉండేదో పంచదశి ఉపనిషత్తులు ఇవి ప్రపంచానికి లేదు వెళ్తే కాబట్టి ఆలోచిస్తుంది సో ఈ వెండి అనేది పనికి మాలింది ఆరోపితం అది అట్లా ఏమీ సాధనం ఏం లేదు అని అది దృష్టాంతంలో వెళ్ళేది ఎలాగో తథా అదే విధంగా అహం నేను అనేది మూతస్థాధ్యస్థ విక్షేపనామా మూతస్థ చైతన్యమునందు ఆరోపించబడిన చిరాభాస యొక్క కదలిక ఇది అని నిశ్చయ ఖచ్చితముగా తెలుసుకోండి అది నిశ్చయం అలా తెలుసుకోండి మంచి శ్లోకం ఆరోపిత దృష్టాంతే పూజ్యనామయథా తథా మళ్ళీ ఇంకొక ఇంకొక దీర్ఘమైన శ్లోకం ఈ శ్లోకాలకి గడేరా అనే పదాన్ని ప్రయోగిస్తారు గడేరా అంటే అర్థం అంటే అది ఉర్దూ పదం అనుకుంటారు గడేరా క్యా హోతా హై గడేరా ఇప్పుడు ఇవ్వలేదా something very strong something unbreakable unbreakable గడేరా ఈ శ్లోకాలు అలాంటి ఇంకోటి అలాంటి మొత్తానికి దాన్ని విరగదీసి సాగబెట్టి సాగదీసి మొత్తానికి సెటిల్ చేశారు కదా ఓ శ్లోకం ఇది అలాంటిది మళ్ళీ చేతనా చేతన పూర్ణస్థాత్మకృత అని మీరు సినిమా చూస్తున్నారు ఒక దృశ్యం ఆ దృశ్యంలో నాయకుడు నాయిక ప్రతి నాయకుడు ఒక ఉద్యానవనము దాని మధ్యలో మామిడి చెట్టు ఆ పక్కనే ఆవు గడ్డి వేస్తూ ఆవు ఆ పక్కనే కాలవ కాలవ ఆవుల గట్టున కొబ్బరి చెట్టు ఆ వెనకాల ఆ దాంట్లో ఉదయించే సూర్యుడు అంటే అస్తమించే సూర్యుడు ఇది దృశ్యం బాగుందండి దృశ్యం ఈ దృశ్యంలో చేతనము లేవి నాయకుడు నాయకుడు నాయిక ఆవు ఇవి చేతనం లేవి ఆకాశము సూర్యుడు మాత్రం మీతో ఏమైనా మాట్లాడేలా పెట్టాడా అది అది కూడా కదా సూర్యుడు కాలవ చెట్టు చెట్టు కూడా జన్మం తీసుకోండి అదే అవసరం లేదు కదా ఇప్పుడు ఆ విచారం కాదు చెట్టు కూడా అదే నేల గడ్డి ఇవి అచేతనం ఓకే తేడా గమనించారా దృశ్యంలో ఇప్పుడు ఈ చేతనములు అవి అచేతనములు తేడా సెన్షియంట్ ఇన్సెన్షియంట్ ఈ తేడా ఆ ప్రాజెక్ట్ లైట్ నుంచి వచ్చిందా ఫిలిం నుంచి వచ్చిందా కాబట్టి ఫిలిం నుంచి వచ్చింది అంతే కదా ఇప్పుడు మీరు జగత్ కేసు చూస్తున్నారు ఇది చేతనము వీళ్ళు మనుషులు చేతనము ఇది గోడ చేతనము అని ఈ విధంగా భేదంగా మీరు జగత్తు కనబడుతుంది ఈ జగత్తు మీకు అనుభవానికి వచ్చే చేతన అచేతన విభాగము కూటస్థ చిత్తు నుంచి వచ్చిందా లేకపోతే ఆ కూటస్థ చిట్టు ఏ బుద్ధి ఎందు భాష రిఫ్లెక్ట్ అవుతుందో ఆ బుద్ధి నుంచి వచ్చిందా కాబట్టి కూటస్థ చిట్టు వైపు నుండి ఇవి చేతనములు ఇవి జడములు అనే తేడా ఏమీ ఉండవు బుద్ధి దృష్ట్యా ఈ తేడాలు వస్తాయి అంతే కదా ఇప్పుడు ఈ ఫ్యాన్ బాగా తిరగటం లేదు పాతదైంది రెగ్యులేటర్ బాగులేదు ఆ ఫ్యాన్ చక్కగా తిరుగుతోంది ఈ బాగుంది బాగులేదు అనే తేడా ఫ్యాన్ నుంచి వచ్చిందా ఎలక్ట్రిసిటీ నుంచి వచ్చిందా తెలిసింది కాబట్టి రైతులు పెద్ద పెద్ద పేచి ఏమిటంటే కూడా అద్వైతమంటావు చేతనములు అచేతనములు అనే భేదాన్ని మనం పరిగణన చేయాలక్కర్లేదా ఇప్పుడు నువ్వు చుట్టూ ఈ జనులందరూ చేతనం భూమి అచేతనం వైకుంఠానికి వెళ్ళేవనుకో అక్కడ ఒక కాంపౌండ్ ఉంది కాంపౌండ్ వాళ్ళు బయట ఉంటుందో ఎప్పుడు కాంపౌండ్ వాళ్ళు ఆ కాంపౌండ్ వాళ్ళు లోపల రామ్మోహన్ వారికి వజ్రాలు వైడూర్యాలు మనులు తాపనం చేసుకుంటారు అంటే ఇక్కడ కూడా గోడలకి మనం వజ్రాలు అవి తాపనం చేయాలని వీళ్ళ క్షమ దేవుణ్ణి ఇలా డబ్బుతో ముడిపెట్టేసి దేవుడికి డబ్బుకి ఒక విడదీయరాని సంబంధం ఉన్నట్టుగా తయారు చేసి పెట్టారు అలా దురదృష్టం కాబట్టి అక్కడ అది ఉంటుంది అక్కడ ఇసుక ఉంటుంది బీచ్ ఉంటుంది ఇసుక ఉంటుంది ఆ ఇసుక ఏదో తెలిసిన మామూలు ఇక్కడ ఇసుక అంటే మామూలు మట్టి మట్టి రాళ్ళు పోవడం తెలిసిన అక్కడ ఇసుక ఏదో తెలిసిన అక్కడ ఇసుక బంగారపు పౌడరు వెండి పౌడరు తర్వాత వైదూర్యముల పౌడరు వజ్రముల పోవడం అది ఇసుక కూడా వజ్రముల పౌడరే కూడా పౌడర్ ఇసుక కూడా అంటే ఓ ఇంత ఇసుక చేతిలో తీసుకుంటే అదంతా బంగారం అదంతా జడం అక్కడ విష్ణు ఉంటాడు లక్ష్మీదేవి ఉంటుంది బయట దేవీదేవులు నిలబడి ఉంటారు ఇదంతా జడం నువ్వు అంతా అద్వైతం అంటే ఎలా ఉంటుంది చేతనము జడము తేడా ఉండదు ఇది ద్వైతుల యొక్క పెద్ద సమస్య చేతనే ద్వైతులతోటి మీరు వ్యవహారం అయితే నిర్వహించలేదు వాళ్ళకి ఈ అద్వైతానికి అసలు ఎక్కడా కుదరదు వాళ్ళు అంటారు ఏమి అద్వైతం ఉంటాడు అంత అద్వైతం ఇలాగే ఇది చేతనము ఇది జడము ఈ తేడా కూడా లేదా ఉందంటే అద్వైతం ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఊరికే అద్వైతం అద్వైతం అని వీళ్ళు తలకిందులు మనుషులు వీళ్ళు అని అలాగే వాళ్ళు ప్రచారం చేస్తారు అది ఆయన ఆన్సర్ చెప్తున్నారు చూడయా తెలివి ఒక్కటి గలదు తెలివి ఉండి జడము ఉన్నట్లయితే ఇప్పుడు ఎన్ని ఉన్నట్లయింది రెండు ఉన్నట్లయింది ద్వైతం అవుతుంది అద్వైతం అవుతుంది తెలివి ఒక్కటియే గలదు మరి జడచేతన విభాగాన్ని ఏం చేస్తాం జడచేతన విభాగము ఆ తెలివి నుండి వచ్చింది కాదు ఆ తెలివిలో ఉన్నది కాదు ఈ మధ్యలో బుద్ధి ఎందు కల్పించబడిన విభాగం వాస్తవంలో జడమనేది ఏది లేదు చేతనమే గలదు అంటే ఘటము జడము కదా ఘటము జడమే కానీ ఘట జ్ఞానము జడమా ఘట జ్ఞానము జడమా చేతనమా చేతనం ఘట జ్ఞానము లేకుండా ఘటము ఉన్నదా కాబట్టి నువ్వు ఏది ఘటమంటావో అది ఘట జ్ఞానము కంటే భిన్నము కాదు ఘట జ్ఞానం కంటే భిన్నంగా ఉండదు ఘటం అనేది జ్ఞానమునకే ఘటమును పేరు ఘట జ్ఞానము చేతనమే కానీ చేతనమైన ఘట జ్ఞానము నుండి ఘటత్వము అంటే జడత్వమును ఆరోపించాలి బుద్ధి ఆరోపించాలి కాబట్టి చేతన చేతన విభాగం అది సత్యము కాదు దాని వలన ద్వైతానికి హాని అదే అద్వైతానికి హాని లేదు అని కాదు చేతనాచేతన భిదా చేతనము జడము అనే తేడా కూటస్థాత్మకుత కూటస్థ చైతన్యము అనే ఆత్మచేత చేయబడినది నా కాదు ఈ నిశ్చయము లేకపోతే నహి కాలే కాదు విధానవి రమాలగా విధా విజయ విధా అకాలంతా స్త్రీలింగ శబ్దం భేద భేదము భిజ్ అని వేరే ఉంటుంది అది వేరు అది దకాడానికి భిజ్ అదే శబ్ద విజయంలో ఉంది శబ్దం భిజ్ చిద్ చిన్ని చిన్ని హృద్ హృది హృది అది మీకు శబ్దమంజలో ఉన్నాయి కానీ భిదాతమా కాబట్టి ఈ భేదము ఈ చేతనము అచేతనమనే తేడా కూటస్థ చైతన్యం చేత చేయబడిన తేడా కాదది కూటస్థ చైతన్యం నుంచి పుట్టుకొచ్చిన తేడా కాదది ఇది మరి ఎక్కడి నుంచి మరి ఎలా వచ్చింది కింటు నాదైతే బుద్ధికృతాభాసకృత ఏవా బుద్ధి బుద్ధి ఎందు కృత చేయబడిన ఆభాస చిదాభాస అనగా చిత్ప్రతిఫలనము చేత కృత చేయబడినది మాత్రమే అని అవగమ్యత తెలుసుకోండి మళ్ళీ చెప్తున్నా తెర మీద ఇది జడము ఇది చేతనము అని కనపడుతోంది కదా తేడా ఉంది కదా ఆ తేడా ఫిల్మ్ మీద పట్ట కాంతి చేత చేయబడిందా లేకపోతే ప్రాజెక్టర్ నుంచి వచ్చిన కాంతి చేత చేయబడింది ప్రాజెక్ట్ నుంచి వచ్చిన కాంతిలో ఇది చేతనం ఇది జడం అనే తేడా ఏమీ లేవు అదే కాంతి ఫిలింలోకి ప్రవేశించి ఆ ఫిలింలో ఉండే వాటి చేత ప్రభావితమయ్యి అప్పుడు బయటకు వచ్చినప్పుడు ఆ కాంతిలో పడ్డాయి అంటే ఫిలింలో ప్రతిఫలించిన కాంతిలో తేడాలు వచ్చేది తప్ప ఒరిజినల్ కాంతిలో ఏ తేడాలు పిలుపు సత్యమా అసత్యమా అది ద్వైతమనే ఎలా అవుతుంది మీరు నిలబడ్డ అందరిలో మీ బొమ్మ కనపడింది ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఒకళ్ళు ఉన్నారా ఇద్దరు వన్ ప్లస్ వన్ ఈ నిలబడ్డ మీరు ప్లస్ అద్దంలో ఉన్న మీరు వన్ వన్ ప్లస్ వన్ ఇది equal to one not okay Advaita మేర మళ్ళీ చెప్తాం చేతనాచేతనదిగా చేతనములు జనములు అనే తేడా కూటస్థాత్మకృత కూటస్థ చైతన్యమనే ఆత్మచేత చేయబడేది నహి కానే కాదు బుద్ధి బుద్ధి ఎందు కృత చేయబడిన ఆభాస చిత్ ప్రతిఫలనము చేత చేయబడినది ఏవా అంటే ఇవన్నీ అవగమ్యత తెలుసుకోండి చేత ఇప్పుడు మీరు కలగన్నారు కలలో మీకు ఒక గాజ్యం కనపడుతుంది దాంట్లో ఆవు కనపడుతుంది చెట్టు కనపడుతుంది ఆ గార్జెను చెట్టు జడము క్లాస్మోది ఆవు చేత వాస్తవంలో మీ చైతన్యంలోనే ఆవనే చేతనము చెట్టు గడ్డి అనే జడములు కనపడ్డాయి మీ చైతన్యంలోనే కనబడ్డాయి రెండు కూడా ఇటొచ్చి మీ చైతన్యము బుద్ధిలో ప్రతిఫలించి అలా కనపడుతుంది అంతే తప్ప మీ చైతన్యంలో ఎట్టి భేదములు లేవు చేతనాచేతనభితాకూటస్థాత్మకృతానయీ తత్రైవ కల్పిత మళ్ళీ వారం బుధవారం చూద్దాం ఓం పూర్ణమ శాంతి శాంతి